यतः तस्मात् मत्तः परतरम् नान्यत् किञ्चिदस्ति धनञ्जय मयि सर्वमिदम् प्रोतम् सूत्रे मणिगणा इव मत्तः परमेश्वरात् परतरमन्यत् कारणान्तरम् किञ्चित् न अस्ति न विद्यते अहमेव जगत्कारणम् इत्यर्थः हे ధనంజయ యస్మాత్ ఏవం తస్మాత్ మయి పరమేశ్వరే సర్వాణి భూతాని సర్వం ఇదం జగత్ ప్రోతం అనుస్యూతం అనుగతం అనువిద్ధి గ్రథితం ఇత్యర్థః దీర్ఘతంతుషు పటవత్ సూత్రే చ మణిగణా ఇవ